కిం ఇతరే యుక్తమా నభవంతి నూ తాన్ ప్రతి యద్వక్తవ్యం తృణు ఏ త్వక్షరమనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం ఏ తు అక్షరం అనిర్దేశ్యం అవ్యక్తత్వాత్ అశబ్దగోచరం ఇది न నిర్దేష్టుం శక్యతే అతః అనిర్దేశ్యం అవ్యక్తం న కేనాపి ప్రమాణేన వ్యజ్యతే ఇతి అవ్యక్తం పర్యుపాసతే పరి సమంతాత్ ఉపాసతే ఉపాసనం నామ యథాశాస్త్రం ఉపాస్యస్య అర్థస్య విషయీకరణేన సామీప్యం ఉపగమ్య తైలధారావత్ సమానప్రత్యయప్రవాహేణ దీర్ఘకాలం యదాసనం తదుపాసనం ఆచక్షతే అక్షరస్య విశేషణం ఆహ సర్వత్రగం వ్యోమవద్వ్యాపి అచింత్యం చ అవ్యక్తత్వాత్ అచింత్యం యద్ధి కరణగోచరం తత్ మనసాపి చింత్యం తద్విపరీతత్వాत् అచింత్యం అక్షరం కూటస్థం దృశ్యమానగుణం అంతర్దోషం వస్తు కూటం కూటరూపం కూటసాక్ష్యం ఇత్యాదౌ కూటశబ్ద ప్రసిద్ధో లోకే తవిద్యాది అనేక సంసారబీజం అంతర్దోషవత్ మాయావ్యాకృతాదిశబ్దవాచ్యం మాయాం తు ప్రకృతిం విద్యాన్ మాయినం తు మహేశ్వరం శ్వేతాశ్వతర ఉపనిషత్ చతు దశ మమ మాయా దురత్యయా ఇత్యాదౌ ప్రసిద్ధం యత్తత్ కూటం తస్మిన్ కూటే స్థితం కూటస్థం తదధ్యక్షతయా అథవా రాశివ స్థితం కూటస్థం అత అచలం యస్మాదచలం తస్మాత్ ధ్రువం నిత్యం ఇత్యర్థः